بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇలా అను నేను మానవుల ప్రభువు మానవుల చక్రవర్తి మానవుల ఆరాధ్య దైవం అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను దుష్టభావాలు రేకెత్తించేవాడి కీడు నుండి వాడు మాటి మాటికి మరలి వస్తూ ప్రజల మనస్సులలో దుష్ట భావాలను రేకెత్తిస్తాడు వాడు జిన్నాతు జాతికి చెందినవాడైనా కావచ్చు లేదా మానవ జాతికి చెందినవాడైనా కావచ్చు